విరమించాలి ఇది జాగ్రత్తగా గమనించి సాధకులు జ్ఞానయోగ మార్గంలో ఈ విరమణ ఈ నివృత్తి ఎక్కడ దాకా వచ్చింది అని చూసుకోవాలి జాగ్రత్తగా విషయ విరమణ లేకపోతే వృత్తి విరమణ లేకపోతే వాసనాక్షయమ నాలుగవ మెట్లో సంకల్ప విరమణ సంకల్పం నుంచి కూడా విరమించి నిరుకల్పస్థితి ఉండదు సహజంగా ఉండటం సరే నిరంజనమైన ఆత్మస్వరూపమునందు mm. మార్పులు అవాంఛనీయమైనందున mm. ఆత్మలో ఏ మార్పు సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవులు ఉత్పన్నమై అనేక వ్యవహారాలు చేసి అనేక వ్యవహారాలలో తాదాత్మ్యత అవన్నీ నేనండి జీవుడు అనుకుంటున్నాడు కానీ ఆత్మయందు ఏ రకమైన వాంఛలు లేకపోవటం వలన వాసనలు లేకపోవటం వలన సంకల్పాలు లేకపోవటం వలన విషయాలు లేకపోవటం వలన అది ఏ రకమైనటువంటి కదలిక పొందటం లేదు పరిణామరహితమైన ఆత్మ పరిణామరహితమైన ఆత్మ చైతన్యము నిర్వికారమై ఉన్నది వల్ల కలుగుతుంది అంటే సంకల్పం వాసన వృత్తి విషయం ఈ నాలుగింటి వలన భావనామయ శరీరం తయారవుతుంది ఈ భావనామయ శరీరమే పునర్జన్మను పొందుతుంది పునః పునః దేహధారణ చేస్తుంది జాగ్రత్తగా ఈ భావనామయ శరీరంలో ఉన్న విషయాలను వృత్తులను వాసనలను సంకల్పాలు ఆది ఎందు ఎట్లా ఉంది సంకల్పంగా ఉంది సృష్టికి ఆది ఎందు సంకల్పంగా ఉంది బ్రహ్మాండానికి ఆది ఎందు సంకల్పంగా ఉంది జాగ్రత్తగా అక్కడి నుంచి మనలేం కదలటం అక్కడి నుంచి బయలుదేరి వాసనల ద్వారా స్థావర జంగమాత్మకమైనటువంటి జీవ సృష్టి జంగం జీవ సృష్టి నుంచి పరిణామం చెంది విజ్ఞాన వికాసం ద్వారా బహిర్ముఖమైనటువంటి వృత్తి అన్ని ప్రవేశించి అనేక వృత్తి వ్యవహారాలను ఏర్పరచు బుద్ధి విజ్ఞాన కోశం బుద్ధి వికాసం ద్వారా ఆ వృత్తి ఎందు తాదాత్మ్యత పొంది ఆ తాదాత్మ్యత వలన అనేక రకాలైన శబ్ద స్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి విషయాలలో భోక్త అనే భావాన్ని అప్పుడు ఆయా విషయ వికాసం కోసం అలా ప్రయత్నం చేయగా చేయగా విషయ వికాసం ద్వారా సుఖ దుఃఖ నిర్ణయాన్ని అభ్యాసపూర్వకంగా పొంది ఇట్లా అభ్యాసపూర్వకంగా పొందిన సుఖ దుఃఖ భోక్తానుభవం భోగ్యానుభవం ఏదైతే ఉందో వీటన్నింటికి జగత్తే కారణంగా భావించి వస్తువు సుఖమిస్తుందనే భ్రాంతిలోనే ఇలా జ ఇలా పరిణామ దశలలో ఇలా సంకల్పం అనేటటువంటి స్థాయి నుంచి విషయానుభవమైనటువంటి సుఖ దుఃఖ స్థాయికి ద్వంద్వ ప్రవృత్తికి నేనని ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తూ ప్రతిబింబిస్తూ అనేక రకాలైన ప్రతిబింబాలుగా విడిపోయి కట్టకడపటికి సుఖము దుఃఖ స్వభావంలో సహజంగా నేనన్న అహంకారం వ్యవహారంలో నాది అన్న మమకారం ఈ రెండు కలిగి కర్త భోక్తగా స్థిరపడిపోయి జీవ జగత్తులుగా స్థిరపడిపోయింది ఈ సత్యాన్ని జాగ్రత్తగా నేను ఆత్మస్వరూపం నేను జ్ఞాన స్వరూపం నేను ప్రకాశ స్వరూపం నేను ఆనంద స్వరూపం నేను ఆత్మస్వరూపం నేను సత్స్వరూపం అనేటటువంటి స్వరూప జ్ఞాన నిష్టను నిలకడ మనోనాశాన్ని వాసనాక్షయాన్ని నిర్వికల్ప నిర్వికార నిరంజన నిత్యముక్తోస్మి అనేటటువంటి స్థాయిలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు ఆత్మనిష్ఠులు వీళ్ళు శరీరానికి కానీ ప్రాణానికి కానీ మనసుకు కానీ బుద్ధికి కానీ ఏర్పడినటువంటి పరిణామాలను కానీ వస్తున్న మార్పులను కానీ తమవిగా భావించాలి నావిగా భావించాలి నేనుగా భావించాలి నేను వేరే ఈ పనిముట్లు నిమిత్తం మాత్రం ఒక వ్యవహార నిమిత్తం వచ్చిన పనిముట్లు స్వరూప జ్ఞాన నిష్ట కోసం ఏర్పడిన పనిముట్లు కాలాంతరంలో వ్యవహారంలో కర్తత్వం భోక్తృత్వాలలో పరిణామం జరుగుతూ ఉంటాయి కర్మ యోగ భక్తి జ్ఞాన మార్గాలలో పరిణామం చెందుతూ ఉంటాయి నాలుగు మార్గాలకి లక్ష్యం స్వరూప జ్ఞాన నిష్ట అయి ఉన్నమాట అట్టి స్వరూప జ్ఞాన నిష్ట పొందిన తర్వాత ఈ వస్తువుల యొక్క పరిణామం ఈ పనిముట్ల యొక్క పరిణామం జీవ జగత్తుల యొక్క పరిణామం అంతా ఉన్నది బ్రహ్మ eh,